అపరోక్షమౌనే మనోజులకు పరోక్షం వైన బయలు గురు కృపలేకన్ అపరోక్షమౌను మనోజులకు పరోక్షం వైన బయలు గురు కృప కలుగా కీలిదే లేని ఎరుక తాతులుగా విపరీతమౌ బుద్ధి విడచిని వెప్పు ఉపచారములు చేయుచుండు గురునికి గురు కృప కలుగా కీలిదే లేని ఎరుక తాతులుగా అపరోక్షమౌనే మనుజులకు పరోక్షంబైన బయలు గురుకృపలేఖను అపరోక్షమును మనుజులకు పరోక్షంబైన బయలు గురుకృప కలుగా కీలిదే లేని ఎరుక తాతలుగా విపరీతమవు బుద్ధి విడచి నీవెప్పుడు ఉపచారములు చేయుచుండుము గురునికి కృప కలుగా కీలిదే లేని ఎరుక తాతొలుగా ఇది పదవిభజన